భగవత్పాదశంకరం లోకశంకరం కూటస్థోస్మీతి ప్రసంగము ఆత్మక్షితది ఇక శుద్ధ కాబట్టి అసంగము ఒక్కసారి ఆత్మ శుద్ధ చైతన్యము కాబట్టి అసంగము అలా ఉంటుంది అనే ఒక ప్రతిపాదన అయితే దాని మీద ప్రశ్న ఏమొచ్చిందంటే ఆత్మ అసంగమైతే అహం అనే అనుభవము ఎలా ఉంటుంది ఎందుకంటే అహం అనే అనుభవంలో శుద్ధ చైతన్యంతో పాటుగా ఆ పర్సనాలిటీ ఒక వ్యక్తిత్వానికి సంబంధించిన అంశము యోగిస్తూ ఉండాలి కదా ఆ కలిసినప్పుడే కదా అహం అనే అనుభవం కలుగుతుంది అహం అనే అనుభవం కలుగుతుంది కనుక అహం అనుభవము మీరు శక్తిని జోడించి సచిదానంద శివోహం శివోహం అని చెప్పినట్లయితే అక్కడ అసంగత్వం ఎలా కుదురుతుంది తర్వాత అసంగత్వము కుదరదు అని శంక ఆ శంక బాగానే ఉంది కదండి దానిపై సమాధానం ఏమంటే అలా కాదండి అహం అనే దానికి మూడు అర్థాలు ఉన్నాయి అంటే అహంకి మూడు అర్థాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియాలంటే అందులో నీకు నీ స్వరూపం గురించి మరి కొంత తెలుసుకుంటారు అది అనుభవానికి తెలుసుకోవాలి నీ తెలిసి నేను చూసుకోండి చూసుకుంటే మీకు నీ ఎందు నీకు నీ ఎందు నీకు నిరంతరము మారిపోతూ ఉండే దేహము అనుభవాన్ని వస్తూ ఉంటుంది దాని మీద అహము అనే శుద్ధ ప్రయోగం లోకంలో సర్వత్రా ఉన్నది ఇది కాకుండా లోపల చిదాభాష అని ఒకటి శాస్త్రకారులు ఒప్పున్నారు అంటే జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఆ జీవుడు కర్మ చేసుకుని పుణ్య ఫలాన్ని పుణ్యాన్ని పొంది స్వర్గాది లోకాలకు వెళ్తాడు వాడు ఉండాలి జీవుడు ఉండాలి దేహమే జీవుడు అంటే కుదరదు ఎందుకంటే దేహము ఇక్కడ మసేజ్ భూమి వెళ్ళిపోతుంది అప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళి ఎవరు దేహం వెళ్ళదు కదా స్వర్గానికి కాబట్టి వైదికులు ఏం చేశారంటే దేహము కంటే వ్యతిరేకముగా ఒక జీవుడిని ఒకదాన్ని ఇస్తారు ఆ జీవుడు అవసరం జీవుడు లేకపోతే స్వర్గానికి ఎవరు వెళ్ళేది స్వర్గానికి వెళ్ళే వాళ్ళు వెంటనే కర్మలన్నీ జరుపుకోసం కాబట్టి వాళ్ళు జీవుడిని ఒక ఒకటి ఒకసారి అది యథార్థమే అసలు అద్భుతం అంటే అద్భుతించే వేదాంతం తెలిసిన పేరు శిలాభాసం ఈ శిలాభాసం పేరు వేదాంతం పెట్టుకున్న పేరు తప్ప ఈ కర్మ మీమాంసకు పేరు వాళ్ళు జీవాత్మ అని ఊరుకున్నారు జీవాత్మ దేహం మరణిస్తుండే కానీ జీవాత్మ మరణించదు ఆ జీవాత్మ అది దేహం మరణించిన తర్వాత పుణ్యవంచే స్వర్గానికి పాపం అయితే నరకానికి పోతుంది మళ్ళీ ఆ పుణ్య పాపాలు ఖర్చు చేసిన తర్వాత వాపస్సు వస్తాయి వస్తుంది ఆ జీవాత్మ ఇది ఎలాగంటే కష్టపడి చదువుకున్న అమెరికా ఒకరు వెళ్ళాడు దొంగతనం ఏదో చెప్తూ పట్టుబడి అత్యానందరూ దీన్ని తీసుకొని వెళ్ళాడు ఒకే ఒకే వయస్సులో ఇక్కడ పోరాళ్ళలో ఒకడు జన్మకొని దీనికి వెళ్ళాడు ఇంకొకడు అమెరికా పుణ్యం వాళ్ళకి పాపం లేదు సో అలాగే ఒకడు స్వర్గానికి ఇంకొకడు నరకానికి పోవాలి అంటే దేహము కంటే భిన్నముగా ఒక తత్వాన్ని జీవుడు అనే పేరుతో అంగీకరించాలి అలా అంగీకరించాలి ఆ జీవుడు మన ప్రధానముగా ఉంటాడు ఎందుకంటే మనస్సు అది సుఖ దుఃఖములను అనుభవిస్తుంది సంకల్పించి ధర్మాధర్మములను చేస్తూ ఉంటుంది మనస్సే కాబట్టి ఆ మన ప్రధానుడైన జీవుణ్ణి అంగీకరించాలి అయితే వేదాంతులు ఏం చేశారంటే ఆ జీవుడికే శిలాభాసాలు చేసేసారు ఎందుకంటే అలాంటి పేరు పెట్టారంటే చూడండి మనస్సు స్వతహాగా జడం దాని మీద చైతన్య ప్రతిఫలనం ఉన్నప్పుడు మాత్రమే అది చేతనము వలె భాషిస్తుంది స్వతహాగా అది జడము కాబట్టి చిరాభాష అచిత్తతో ప్రతిఫలిస్తుంది కాబట్టి గురువులను మీరు ఏదైతే అంటున్నారో అది చిరాభాష ఓకే అది వేదాంతం ఇంకా కూడా మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది ఉదాహరణకు మీరు దేహమే నేను అనే ఒక సెన్స్ మీకు అనుభవంలో ఉంది రెండు అది కాకుండా నేను కర్తను భోక్తను అనే చిరాభాష యొక్క అనుభవం కూడా మీకు ఉంటుంది ఈ రెండు కాకుండా మీకు అది వచ్చింది చిత్ అంటే శుద్ధమైన ఎరుక శుద్ధమైన ఎరుక అది మీరు పని తట్టుకునే అనుభవానికి తెలుసుకోవాలి ఇప్పుడు మీకు ఆ శుద్ధమైన ఎరుక అది ఎప్పుడు అనుభవానికి వస్తుంది మనస్సు నిరంతరంగా చెల్లిస్తూ ఉన్నంత వరకు అది అనుభవానికి రాదు మనస్సు యొక్క చలనం ఆగి మీరు సావధానులై ఉన్నప్పుడు ఆ శుద్ధ చైతన్యము అనుభవానికి అంటే ఇంటర్నల్ అది పరిచ్ఛన్నము కాని చిటి అది అనుభవానికి అది మూడవది చిటి ఈ దాన్ని దాన్నే కూటస్థ చైతన్యము అని కూడా అంటారు ఎందుకో తెలుసిన దేహము నిన్న దేహం ఇవాళ ఉండదు ఇలాంటి దేహము లేకుండదు నిన్న మనస్సు ఇంకోట ఉండదు ఇంకోట మనస్సు మరో రోజు ఉండదు కాబట్టి నేను దేహమును అహం అంటున్నా అని బాధిపోతూ మనస్సుని మన ప్రధానులైన జీవుడు కూడా ఓసారి పుట్టి ఓసారి ముక్తి మారిపోతూ ఉంటాడు కానీ మీరు మనస్సు నిశ్చలముగా ఉండగా సావధానులై ఉన్నప్పుడు ఏ చిన్న శుద్ధ చైతన్యము అనుభవానికి వస్తుందో అది ఎప్పుడు మారదు అది ఎక్కడ ఉన్నా ఎప్పుడు ఉన్నా అంటే హైదరాబాద్ లో ఉన్నా విశాఖపట్నంలో ఉన్నా అమెరికాలో ఉన్నా ఆ చీటు సమానంగా అనుభవానికి అలాగే పొద్దున్నైనా సాయంకాలమైనా అయినా కూడా ఆ చీట్లు సమానంగా అనుభవానికి వస్తుంది అది దేశకాల దేశకాలంలో అతీతమైన శుద్ధ చైతన్యం దాని ఎందుకు మార్పు ఉండదు కాబట్టి ఆ చిట్టుని కూటస్థ చైతన్యము అని ఉపయోగపెట్టుకున్నాము కాబట్టి ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ఇలా కూర్చుని ఉండగా మీకు మీ ఎందు దేహము అనే అనుభవం కలుగుతుందా లేదా కలుగుతుంది మనస్సు మన ప్రధానమైన జీవులను నేను అనే అనుభవం ఉన్నదా లేదా ఉన్నది ఈ రెండు అనుభవాలకి అతీతంగా ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిత్వము వ్యక్తి సంబంధము లేదు శుద్ధ చర్చి స్వరూపము అనుభవానికి వస్తుందా లేదా అది కూడా వస్తుంది మూడు కూటస్థ చైతన్యము మూడు అనుభవానికి వస్తున్నాయి ఈ మూడింటి కూడా అహం శబ్ద ప్రయోగము కాలదు మూడింటి అహం శబ్ద ప్రయోగము కలదు ఉదాహరణకు లోకంలో అంటే ఈ వేదాంతము ఈ చదువు గంట వీటితో సంబంధం లేకుండా డబ్బు సంపాదించుకుని భోగాలు అనుభవిస్తూ ఉంటారు లోకంలో వాళ్ళందరూ కూడా ఆ దేహము ఎడల అహం అనే శబ్ద ప్రయోగం చేసుకుంటూ ఉన్నారు అటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ కాబట్టి అహం శబ్దములకు ముఖ్యాంతము దేహమే అది మనం నిన్న చూసాం ఓకే తర్వాత వైదికమైన కర్మలను పుణ్యం సంపాదించి స్వర్గాభిలోకములను పొందుకోవటం చేసి వాళ్ళు మనకు ఎంతో మంది కనపడతారు చాలా మంది కనపడతారు కదా మనం కూడా ఆ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అది చిరాభాష ఎందు అహం అనే శబ్ద ప్రయోగము కలదు చిరాభాష అంటే జీవాలు నిరుధ్యాసన సమయంలో శుద్ధ చైతన్య రూపంగా ఉన్నప్పుడు కూడా ఆ శుద్ధ చైతన్యం ఏదైతే కలదో దాని కూడా అహం శుద్ధ ప్రయోగాన్ని చేసి చిదానంద రూప శివోహం శివోహం అని అక్కడక్కడ వేదాంతులు తెలుసుకున్న వాళ్ళు ఆ విధంగా భావన చేస్తూ ఉన్నారు కాబట్టి ఫోకస్ తెచ్చినందు కూడా అహం శుద్ధ ప్రయోగము కాదు వీటిల్లో దేహమునందు అహం శుద్ధ ప్రయోగము ముఖ్యమైనది ఎందుకంటే లోకంలో సర్వత్రా ప్రసిద్ధముగా ఉన్నది కనుక జీవాత్మయంలో అహంశబ్ద ప్రయోగము అముఖ్యము అముఖ్యం దాన్నే లక్షణ అంటారు అయ్యోతో చెప్తాను సో ఓపిక పట్టాలి లేదు మేము దేనికి ఓపిక పట్టామంటే మీరు మా పాఠపురాణం చదువుకుంటే తప్పకుండా ఎండకి ఓపిక పట్టము పానానికి ఓపిక పట్టము అంటే మనకి ఏం చేస్తారు భోజనం చేసి కూర్చోవాలి వదులు పెట్టాలి అసలు ఏమీ విద్యార్థి స్వామి మాటలు ఏమీ రాకూడదు అంటే ఆ పాఠం ఎందుకు కాబట్టి సో ముఖ్యాలు ముఖ్యాత్మము లోకంలో దేహమే నేను అనే సంస్థలో దేహమే ఆత్మ అనే సంస్థలో అప్పుడు పోనీ ఎక్కువ తక్కువ అది అసలు జరగటం లేదు కదా ఓకే కాబట్టి దేహము ఎదల అహం శబ్ద ప్రయోగము దేహమే ఆత్మ అనే సందర్భంలో అహం నేను అనే ప్రయోగము ముఖ్యము జీవాత్మ ఎందు అహం శబ్ద ప్రయోగము అముఖ్యము దాన్ని లక్షణ అంటారు ఫోటోస్టేషన్లో అముఖుద్ధ ప్రయోగము సుతరాము అముఖము దాన్ని కూడా లక్షణ అని అంటారు ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఆ లక్షణ చేత లక్షణ చేత ముఖ్యార్థం చేత కాదు లక్షణ చేత కూటస్థ చైతన్యములకు అహం శబ్దాన్ని ప్రయోగించి అహం చిదానంద అని ఉన్నది అలాగా దాంట్లో మీరు అబ్జెక్షన్ చేయాల్సిందే నేను నువ్వు వచ్చి చెప్తున్నాను ఇదే మీ కథ ఇప్పుడు అర్థమైందండి కొన్ని అర్థమైనా కాకుండా పడితే ఉపయోగించుకుంటున్నాం కోటస్థోస్మి బోధోపి మిథ్యాచేన్యేతి కోమదేత్ దాని మీద పూర్వపక్షి ఒక సందేహాన్ని వ్యక్తం చేసుకున్నాడు కాబట్టి ఆత్మ కూటస్థము అని చెప్పుకోండి కూటస్థైతన్యము అది ఒక వ్యక్తి కాదు దాని యొక్క పరిచ్ఛన్న ధర్మము లేదు పరిచ్ఛేదం మీరు పెట్టానంటే అది వ్యక్తిత్వంలో పడిపోతుంది అది వ్యక్తి కాదు అది వ్యక్తమే కానీ వ్యక్తి కాదు కూటస్థ చైతన్యము వ్యక్తము నిద్రయంలో అవ్యక్తము తెలివి వచ్చినప్పుడు వ్యక్తము అని వ్యక్తి మాత్రం కాదు అవున కదా మరి అటువంటిప్పుడు ఆ కూటస్థ చైతన్యములందు అహం అని అశ్మి అని మీరు ఎందుకు ప్రయోగిస్తున్నారు ఆ ప్రయోగము కూడా నిత్య అని తప్పక తప్పదు అని అన్నట్లయితే మేమేమి కాదని అంతం లేదు మేము అంగీకరిస్తున్నాం కూటస్థ చైతన్యం చిరానందరూప శివోహం శివోహం అన్నప్పుడు ఆ కూటస్థ చైతన్యములను శివశబ్ద ప్రయోగము అహం అస్మి అనే ప్రయోగము ఇది కూడా నిత్యమే అంటే మేమేమి కాదంటం లేదు మేము అంగీకరిస్తున్నాము ఇప్పుడు రాజు చూసి పాము అనుకున్నాడు ఏమండి ఆ పాము ఆ తాడు కదిలింది గాలికి తాడు కదిలింది ఏదో కాగితపు తాడు కదిలింది కదిలితే పాము కదిలింది అని అనుకుంటాను ఈ పాము యొక్క కదలిక పాము విద్య పాము యొక్క కదలిక కూడా నిత్యమే అంతేగాని పాము విచ్చేది కదలిక విచ్చే కాకుండా పోదు అదేవిధంగా ఉపస్థిత చైతన్యం మాత్రమే సత్యము దాని మీద ఇత్యాది ప్రయోగములు కూడా నిత్యయే అని స్వీకరించలేదు మాత్రమే అభ్యంతరము లేదు విద్యార్థి స్వామి యొక్క ఒక ప్రక్రియ అంటే వేదాంతాన్ని బోధించడంలో కొన్ని పద్ధతులు ఉంటాయి ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది ఇప్పుడు శంకర శంకరాచార్యులు భాష్యాల్లో వేదాంతాన్ని అత్యంత సరళంగా బోధించారు అదే వేదాంతాన్ని సురేశ్వరాచార్యుడు వాస్తవికములందు చాలా జటిలంగా బోధించారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బోధించారు ఒకసారి ఎవరో పూజ స్వామిజీని అడిగారు మీ పాఠం చాలా తేలిగ్గా ఉంటుంది చాలా స్వామి దిగి గారి పాఠం చాలా పోగొస్తుంది అని ఎవరో అంటే ఆయన గారు మిమ్మల్ని అందరినీ కబుర్లు చెప్తూ నేను ముఖ్యంగా కాలం చేసి తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన చక్రవర్తి కొడుకుని సాగి తీస్తూ ఉంటాడంటే నేను కలగొస్తుంది నిజంగా ఆయన అలా చెప్పారు ఒకసారి ఎవరో అడిగారు మీరు చెప్పే విషయం కొంచెం డిఫరెంట్ గా ఉంది స్వామి టీవీ గారు చెప్పే విషయం కొంచెం డిఫరెంట్ గా ఉంది అని అడిగారు అయితే నేను చెప్పాను నేను శంకర భాష్యం చూసి ఖచ్చితంగా ఫాలో అయితే చెప్పను అప్పుడు ఇంకొక గంటలు వేస్తూ ఉంటాను నేను ఆయన టీవీ గారు శంకర భాష్యాన్ని పట్టుకుని గట్టిగా చెప్తూ ఉంటాడు అంతేకాదు ఆ తేడా సరిపడతాయి ఇంకేం చేస్తారు కాబట్టి ఒక్కొక్కరు పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది విద్యారణ్య స్వామి చెప్పే పద్ధతి ఒకలా ఉంటుంది తత్వం అదే ఓకే ఇంకో శ్లోకాన్ని చూద్దాం కోపస్థోస్మీతి మిథ్యాదేనేతి కోపదేత్ నహి तत्पवितत्पणो कोटस्थः अस्मे बोधः आसीदा चेदेशना विदीतः वदेशना तत्जतया अभीष्टम् प्रत्युतत्पवितत्पणम् कोटस्थः నిశ్చలమైన చైతన్యము అస్మి నేను అగుచున్నాను ఇది అనే బోధ అపి జ్ఞానము కూడా చే అన్నట్లయితే నా కాదు ఇది అనే సహ ఎవరు అంటే ఎవరు అలా చెప్పడు అది విషయాన్ని మీరు అన్నట్లయితే కాదని ఎవరంటాడు ఎవరు అన్నాడు కానీ అలాగే నిశ్చయం కాదు అంతేకాని దాని మీద ఏ అభ్యంతరం లేదు ఏమనగా సత్యపర్యా స్వీకరించబడిన రజ్జుతత్వము ప్రాణునందరి పాము యొక్క చలనము నా లేదు తాను తగిలినప్పుడు పాము తగిలిందని వీడు అనుకున్నాడు తాను సత్యము పాము మిథ్యాన్ని ఆ తర్వాత పాము యొక్క చలనము సత్యమని ఎందుకు అనుకుంటాడు అప్పుడు అనుకున్నాడు సత్యమని అది ఇప్పుడు పాము ముందు యథార్థముగా తాడు ముందు పాము యొక్క చలనము లేదు పాము లేదు పాము యొక్క చలనము కూడా లేదు అని స్వీకరించడంలో అభ్యంతరం లేదు దాని అభిప్రాయం ఏంటంటే కేవలము భూకంపం చైతన్యం మాత్రమే సత్యము దాని ముందు అహమస్మి అనేటువంటి భావన కూడా దాన్నే తురీయాతీతము అన్నారు తురీయము అంటే కూటస్థ చైతన్యము దాని ముందు తురీయము ముందు అహంశబ్ద ప్రయోగం ఉండదు నేను తురీయుడను అంటే చిరానంద రూప శివోహం శివోహం అది నేను అనే అహంశబ్ద ప్రయోగము కలదు అది కూడా ఏంటండి అది పక్కన పెట్టండి అది మాత్రం సత్యమా ఏమీ సత్యం కాదు అదే దీన్ని సూర్యుడికి కేవలము శుద్ధి చైతన్యము మాత్రమే అహం అనే మాట కూడా లేదు దాన్ని తిరిగి తులీయాతీతము అని వర్ణిస్తున్నారు కాబట్టి ఆ విధంగా స్వీకరించడంలో మాకు అభ్యంతరము లేదు మహాత్ముడు ఏమన్నారంటే మీరు పవిత్రమైన నామము సంకీర్ణము అని అంటారు కదా ఆ నామాన్ని చెప్పేటప్పుడు నామ సంకీర్తనం చేసేటప్పుడు మీరు అలాంటివి అని ఉదాహరణకు శ్రీరామ నేను నామాన్ని మీరు సంకీర్తనం చేస్తున్నారనుకోండి ఎలా చేయాలి అది శ్రీరాముడు సాక్షాత్తు పరమాత్మ నా హృదయంలో ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు అని భావిస్తూ శ్రీరామ శ్రీరామ లేకపోతే ఓము శ్రీరామ జయరామ జయ జయరామ అని మీరు అలా భావన చేయాలి అలా భావన చేయాలి అంతేకాదు అద్వైత భావన లేకుండా ఉంటే మానసికతో కూర్చుంటే సరే మీకు ఏదో పుణ్యం వస్తుంది మీరు స్వర్గానికి ఎప్పుడుకో వెళ్తారు నేను కాదని అన్నం అది ఉపయోగించేది మాత్రం కాదు కాబట్టి ఏ దేవతని మీరు ఆరాధించినా ఆ దేవత నా హృదయంలో ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నారు హనుమంతుడిని మీరు భావన చేశారనుకోండి హనుమంతుడు నాకు నా హృదయంలో విద్యుత్ బలం ఏదో దైవం అన్నట్టుగా కాబట్టి విద్యుత్ ఇక్కడ మీలో ఉంటుందా బయట ఉంటుందా బలం యశస్సు ధైర్యం ఇవన్నీ మీలోనే ఉంటాయి కదా ఏ రూపంలోగా ఆ హనుమంతుడు నా హృదయం నుండి ఆత్మచైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు అని భావన చేసుకుంటూ లేదు హనుమానుడు జ్ఞానగుణ సహకార అని అలా భావన చేసుకోవాలి అదేమీ లేకుండా ఉంటే ఇది పాట పాడుతూ భాగమని పెట్టుకుని పాట పాడుతూ ఏదో అల్లీలలో ఉంటుంది అల్లీలలో ఉంటుంది కానీ దానికి ఆ విలువ ఉండదు ఎందుకంటే చిదానంద రూప శివ అహం అనే సత్యాన్ని మనం ఏనాడు విస్మరిస్తున్నాము అక్కడికి మొన్న సోమవారం నాడు కలిగిన ఇబ్బంది పోస్ట్లో సెటిల్ కదండి లోకం ఉన్నామా ఫోటోస్ ఫోటో ఎందుకంటే వైద్యంలో ఆత్మజ్ఞానానికి ఉపాయంగా నేను నిరూపించాను తపస్సు నిరూపించాను తపస్సు తపస్సు ఒక్కరు ఉంటే చాలు మీకు ఆత్మజ్ఞానం వచ్చారు ఇప్పుడు మీరు మొన్న సాయంకాలం క్లాసుకు రావడం ఈ వేళ వచ్చి క్లాసులో కూర్చొని వెళ్ళడం ఇదంతా కూడా తపస్సులో భాగం తెలుసు గట్టిగా కట్టేసేదా కొంచెం కొంచెం తిరిగితే నాకు పర్వాలేదు పాపం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి పరిసరాలు పెట్టడం వాళ్ళు అది అలా తిరుగుతూ ఉంటే ఏదో తిరుగుతూ ఉంటుందని ఒక సంతృప్తిగా ఉంటుంది సైకలాజికల్ లేదు లేదు దాని తగ్గుతూ డబ్బు దాని తగ్గుతాం ఇంకెంత రెండు రోజులు ఇప్పుడు ఈ ఎండ ఇలా సహిస్తే మనకి మంచి వర్షాలు పడతాయి మంచి వర్షాలు మాన్సూన్ పడితే పంటలు మంచిగా ఉంటాయి ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది మోడీ గారి యొక్క సేవలు మనకి ఇంకో సంవత్సరాలు కలగబోతున్నాయి దాంట్లో ఫస్ట్ హండ్రెడ్ డేస్ చాలా గొప్ప చాలా గట్టి ఎవరికి చేయాలని ఆయన అనుకుంటున్నారు రేపు తప్పనిసరిగా మోడీ గారి ప్రమాణ స్వీకారాన్ని దర్శించి తరించదు ఆ కారణంగానే నేను మీకు రెండు సెలవులు ఇస్తున్నాను కాదు సేనా సంసారో నివర్తతే రూపోధిపతి అంటే మళ్ళీ ముందే దోషంట ఏమంటే శుద్ధ కూట శుద్ధ చైతన్య రూపుడుగా అహం అనే మాట కూడా లేదు నిలిచి ఉంటే మోక్షం వస్తుందంట లేక కూటస్థ చైతన్య రూపులను నేనే శుద్ధ చైతన్య స్వరూపులను నేనే చిదానంద రూప శివ అహం అని అహం పెట్టుకుంటే మోక్షం వస్తుందా అంటే ఏదైనా వస్తుందా మోక్షం అదైనా వస్తుంది ఇదైనా వస్తుంది మరి అహం నిత్య కదా అంటే పర్లేదు నిత్యైనా పర్లేదు ఎందుకంటే మీకు పోవాలన్న సంసారము యథార్థమైన సంసారం పోవాలా లేకపోతే కల్పితమైన సంసారం పోవాలా కల్పితమైన సంసారం పోవాలి కాబట్టి కల్పితమైన సంసారం పోవడానికి అహం అనే కల్పన మూలస్థైర్యాన్ని చూపిస్తే కూడా నష్టమైనది సంసారం కల్పితమైన సంసారాన్ని తీసేయడానికి కల్పితమైన కూటస్థ చైతన్య భావన చనిపోతుంది నేను ఇందాక చెప్పాను ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నామాన్ని చెప్పేప్పుడు ఆ నామం చేత ఉద్దేశించబడే పరమాత్మ నా హృదయంలో ఆత్మచైతన్య రూపముగా ప్రకాశిస్తూ ఉన్నాడు అనే భావనతో మీరు ఆ నామాన్ని చెప్పినట్లయితే ఆ నామము మిమ్మల్ని మోక్షానికి తీసుకువెళ్తుంది అంటే చెప్పాను కదా అప్పుడు మీరు అనొచ్చు కాబట్టి నామం నిత్య కదా అని ఇచ్చే అంటే మరి నిత్యానామం వల్ల మోక్షం వస్తుంది శ్రీరాముడు సగుణ బ్రహ్మ కదా అవును మరి సగుణ బ్రహ్మ అంగీయం కదా నిత్య కదా నిత్య మరి నిత్యంలో మనకు వస్తుంది ఎందుకంటే ఆ నిత్య ఎలాంటి నిత్యది మిమ్మల్ని పైకి వెళ్ళి నిత్యం కింద పాడేసి నిత్యద నిత్యము అంటే నువ్వు కదా పావని అవిద్య పావని అవిద్య అంటే మనం పైకి తీసుకువెళ్ళే అవిద్య చిన్న పడవేసే అది ఈ జగత్తు సత్యము అంటే అది తప్పు అది మనందరూ సంసారంలో పడాలి నేను శుద్ధ చైతన్య స్వరూపులను దాంట్లో అహం అనే అంశం నిశ్చయమే అయినా కూడా అది మనల్ని ఉన్నత జ్ఞానానికి ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే నివారించదగ్గ సంసారము సత్యము కాదు కనుక నిశ్చయము కనుక దానికి ఒకే దాని ఉపాయంలో ఒకంత విషయం ఉన్నా పర్వాలేదు అంటున్నాను దీనికి దృష్టాంతం ఒకటి చెప్తున్నాను ఏమిటా దృష్టాంతం అంటే యక్షానురూపో బలి అనే దృష్టాంతం ఈ దృష్టాంతము ప్రసిద్ధమైన దృష్టాంతం అంటే బలి చేసే నైవేద్యం నైవేద్య ఉపహారం మనం ఇచ్చేటువంటి ఉపహారములు బలి అంటారు నైవేద్యం అనుకోండి దేవుడి పెట్టే నైవేద్యాన్ని బలి అంటారు యక్ష అంటే దేవత నైవేద్యం ఎలా ఉంటుంది అంటే దేవతను బట్టి ఇప్పుడు సత్యనారాయణ వ్రతం చేసే సందర్భంలో విఘ్నం రాకుండా ఉండటం కొరకై చేసే విఘ్నేశ్వర పూజకు నైవేద్యం ఏం పెడతారు దండముఖ పెడతారు ఎందుకంటే అక్కడ విఘ్నేశ్వరుడు ప్రధాన దేవత కాదు ప్రధాన దేవత మంచిగా ఆయన అంటే విఘ్నేశ్వరుడికి అప్రధాన దేవత కనుక నైవేద్యం అప్రధానంగా ఉంటుంది బెల్లము వేరే అంటే చేసిన మిఠాయిలు సత్యనారాయణ స్వామి అంటే విఘ్నేశ్వరుడికి బెల్లం ఏంటండి ఆ మిఠాయి కొన్ని పెట్టండి ఇక్కడ గణముఖ అక్కడ విధంగా ఉండాలంటే అలా కాదు నైవేద్యం దేవతకి తగ్గట్టు ఉండాలి విఘ్నేశ్వరుడు దేవతకు అప్రధాన దేవత కనుక గణముఖ నైవేద్యం సరిపడుతుంది సత్యనారాయణ స్వామి ప్రధాన దేవత కనుక బెల్లంతో చేసిన మిఠాయి అక్కడ సరిపడుతుంది అవును మీరు ఈ ఎప్పుడైనా మిఠాయి చేసిన తిన్నా సంప్రదాయం అయితే తిన్నద్దు ముట్టుకోవాలి నేను హృషికేష్ లో భండారాలు అవుతుంది భండారాల్లో జిలేబీ చేసేవారు నాకు ఓటించేవారు నేను అడిగేవారు నేను జిలేబీ అది బలవా పంపుతున్నారా పంచదార పంచదార జిలేబీ అయితే వద్దు అప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు సరే బెల్లం స్వామిజీ నిన్న మానేశాడు ఈ నేను బెల్లంలో చేసేవారు సరే ఒక మొక్క ఓ రోజు చెప్పాడు బెల్లం సగం పంచుదారు సగం అని చెప్పి అంటే నేనున్నాను సగం మొక్క కాబట్టి ఈ పైన మీరు ఏదైనా మిఠాయిలు తింటే బెల్లం మిఠాయిలే తినండి బెల్లం మిఠాయిలే చేసుకోండి మీరు కొనుక్కు తినాలంటే బెల్లమే దొరుకుతాయి ఎమరాళ్ళలో బెల్లం చేసిన స్వీట్లు దొరుకుతాయి పొలానికి కూడా బెల్లంతో చేసినవి దొరుకుతాయి తర్వాత కాఫీలో బెల్లంతో కాఫీ పెట్టుకోవచ్చు మీకు తెలుసా సంగతి తెలియదు నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దిగి బయటకు వచ్చాను బయటకు వచ్చేప్పటికి బెల్లం కాఫీ అని అంటే తెలుగు కన్నడ కొంచెం దగ్గర దగ్గరలో ఉంటాయి నేను అడిగాను ఏమిటంటే అది ఏమిటంటే అది కాఫీ జాగ్రత్త they don't use only jaggery నేను అక్కడికి వెళ్ళి ఒక్కొక్కసారి కాబట్టి అదిలో గర్వం కాదు తర్వాత టీ టీ బెల్లం టీ బెల్లంతో టీ పెట్టాలి బెల్లం టీ మనం తాగాలి పంచదానికి ఎవరికి వాళ్ళు అల్లుడికి పంచదానికి ఎందుకంటే అల్లుడు వాడు దెబ్బైపోయినా పర్వాలేదు అల్లుడు నాశనం అయిపోయినా పర్వాలేదు మనం అన్నిటికీ పంచదారకి మీకు దగ్గర మీరు అలా వేలముఖం వేసుకుంటున్నారు నా జోక్ మీకు అర్థం కాలేదు అన్నిటినీ పంచదారకి ఇచ్చేసి వాడు ఎందుకు వాడు ఎదుగుతాడు వాడు ఎలాగో పోయి వాడే కదా అవుతాడు వాడు ఏముంటాడా పెడతాడా పోతాడు పోదు వాడు ఎలా పోయినా పర్వాలేదు మనం సుఖంగా ఉండాలి కాబట్టి సహం ఉండాలి దానికి పాఠానికి ఏం సంబంధం లేదు కాబట్టి మిథ్యా సంసారాన్ని నివారించడానికి మిథ్యా భావన అక్కర్లా యథార్థ భావన అక్కర్లా కొంచెం ఇస్తున్నా నష్టం సంసార నివర్తతే చక్షరానురూప బలి ఇది ఆహు లౌకిక జనా ఏలయనగా సాదృశైన అటువంటి అనగా ఇచ్చాంశర్యు అహంతో కూడిన బోధేన అతి జ్ఞానము చే కూడా అనగా నేను చిదానందరూపుడను అనే జ్ఞానము చే కూడా సంసార సంసారము నివర్తతే తొలగిపోవును ఈ ఎరయనగా బలి నైవేద్యము యక్షానురూప దేవతకు తగ్గట్లుగా ఉండును ఇది లౌకిక లోకమునందుండే జనాహరులు ఆకు చెందుతున్నారు అనగా విద్యా సంసార వ్యక్తికి విద్యా అహం ప్రత్యయముతో కూడిన చిదానంద భావన సరిపడును అని అర్థము కాబట్టి ధ్యానం చేసుకోవాలి ధ్యానం చేయాలి ఊరికే కర్మల్ని కర్మల్ని కొట్టి కొట్టేయటం కాదు ధ్యానం చేయాలి అలాగే జపం పేరు పెట్టి అలాగే యాంత్రికంగా చేసుకుంటూ పోవడం కాదు ఆ నామ సంకీర్తనం చేసేప్పుడు భావన నిండా పెట్టుకుని ఆత్మరూపంగా ఆ శ్రీరాముడు నా హృదయం నందు ఉన్నాడు అనే భావనతోటి మనము ముందుకు సాగాలి తప్ప అదేమీ లేకుండా యాంత్రికంగా చేయడము లేకపోతే దేవుడు నాకంటే చిన్నముగా బయట చిన్నముగా తేడాగా ఉన్నాడు విడిపోయి ఉన్నాడు అని అద్వైత భావన ఇదంతా కూడా చాలా కష్మలము చాలా అయోగ్యము కాబట్టి అహం నేను పెట్టుకోను అహం నేను కుతరాము డ్రాప్ చేయకుండా మేము అర్థమలేదు ఎందుకంటే అహం సెన్స్ చాలా ఫండమెంటల్ సెన్స్ అహం సెన్స్ దాన్ని పెట్టుకుని దానికి ఆ సత్యాన్ని జోడించుకోవాలి అల్టిమేట్ గా అహం కూడా నిశ్చయ అయినప్పటికీ ఆ మిథ్యాభూతమైన అహం ఆ సత్యంతో జతగూడి అది మిమ్మల్ని మోక్షంలోకి తీసుకువెళ్తుంది చెప్పిందండి చూడండి ఒక్క మిత్రం ఓపిక పట్టేది చల్లబడిపోయింది సంసారో చారులౌకికా జనా నేను మంచిగా లైన్ చేసుకున్నా మరి మీకు దానం వేస్తే మీరు ఏర్పాటు చేసుకున్నారా సాయిలో పెట్టుకోండి దేహాత్మ జ్ఞాన విజ్ఞానం జ్ఞానవాదకం ఆత్మన్యేవ్యతే ఈ శ్లోకాన్ని విద్యార్థిని కోట్ చేస్తున్నారు ఆయన సొంత శ్లోకం కాదు ఇది ఉపదేశ సాహసంలో ఆత్మజ్ఞాన ప్రకరణమని మూడోలో నాలుగోలో ఉంది దాంట్లో ఉంది ఈ విషయాన్ని నేను గుర్తిపట్టాను ఎలా గుర్తుపట్టాను నేను ఉపదేశాహానికి చూస్తున్నాను పొద్దున్న ఒక గంట రేపు ఉపదేశాహానితో కొత్త వ్యాఖ్యానం అందజేస్తుంది అంతకుముందు ఆనందిని ఉంది ఆనందిని సంఖ్య అన్ని సంఖ్య రాయడాయి ఏదో రాకుండా తర్వాత దానికి చక్కటి అర్థమైనతో కూడిన సంస్కృతం వ్యాఖ్యానం విస్తారం ఉంది నా ఆ రామానంద రామానంద రామానంద వ్యాఖ్యానం దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుతుందంటారేమో కొంచెం స్వామీజీ దేహ దేహ దేహ యాత్ర ప్రారంభించినట్టు తప్ప ఆయన పుస్తకాలన్నీ తీసుకుంటే నా బొమ్మ ముందు పడేస్తారు మీకు కావలసి తీసుకోండి నేను నాకు ఇవన్నీ నేను మొదలైనట్టు నాకు అవసరమైన నేను తీసుకుంటాను మిగిలిన మీరు పద్ధతులు ఎక్కడైనా పక్కన చేయొచ్చు అని చెప్పారు పొందుతాం అప్పుడు నేను అవసరమైన ఒక రెండు డజన్ పుస్తకాలు తీసుకున్నాను ఇందులో వాళ్ళు పట్టుకెళ్ళి అక్కడ భద్రం చేశారు దాంట్లో ఇది కూడా ఉండేది అది అమెరికా నుంచి మోసం తెచ్చుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఉపదేశం పాఠం అన్ని ఉండే ఆ పుస్తకం ఉంది నా దగ్గర చాలా విలువైన పుస్తకం చాలా శిథిలావస్థలో ఉంటుంది పాత పుస్తకం దాన్ని చూసుకున్నాను చూసుకున్నప్పుడు ఈ శ్లోకం కనపడింది అది ఇక్కడ కనబడిన వెంటనే ఈ విద్యాన్వేషణను కోర్టు చేస్తారు ఉపనిషత్తును కోర్టు చేస్తారు శంకరులను కోర్టు చేస్తారు నేను పట్టుకున్నా ఇది కోర్టు కదా నాకు డౌట్ వచ్చింది ఇక్కడ టీకాకారులు పట్టుకున్నాడా లేదా ఆయన పట్టుకున్నాడు మనమే పట్టుకోగలండి సంస్కృతంలో ఏకరాజు మహావిద్వాన్ ఆయన పట్టుకుడు ఆయన పప్పు ఆయన పైన అవతారంలో ఆచార్య వాటితో సంశోధన అంటారు అజాగ్రత్త అంటే జరిగినట్టు చాలా మంచి శ్లోకం నేను ఈ శ్లోకాన్ని గుర్తుపెట్టుకోవచ్చు